సంకీర్తన సంఖ్య నాలుగు వందల నలభై ఐదు దైవమని గతి మా తప్పులు పని లేదు శ్రీవల్లభుడవు నీవే చేకుని కావగదే జనని నీ మాయ జనకుడవు నీవు జనులము నేమిందరము ఒక సంతతి బిడ్డలము వనరెడి దినభోగములు ఊరేటి చనుబాలు మునుకును మా నడవల్లివి ముద్దులు మీకివివో ధర పశుపక్షి మృగాదులు తగతో బుట్టుగులు ఉరుటగు మా దేహంబులు ఉయ్యల తొట్టెలలు మరిగిన సంసారము బొమ్మరిండ్ల ఆటలివి నిరతి మా అజ్ఞానంబు నీకే నవ్వులయ్యా చావులు పుట్టుగులు ఆడెడి సరిదాగిలి ముచ్చిములు భావపుటారంభములు బాలలీలగతులు కైవసమందగ శ్రీ వెంకటపతి దాస్యంబిది మా వంటి వారికెల్లను నీ మన్నన లాలనలు